ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గణానా గణపతి హవామహే జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతి సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమ శంకరాచార్య మధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసదీ ఈ శ్లోకంలో మూడు లక్షణాలు చెప్తున్నారు మూడు గుణములు వేటిని సంపాదించుకున్నట ద్వారా మానవుడు ఆత్మజ్ఞానానికి అవుతాడో అటువంటి మూడు గుణములు చెప్పబడుతున్నాయి వీటన్నిటికీ జ్ఞానము అని పేరు జ్ఞాన సాధనములగుట వలన జ్ఞానము అనే పేరు పెట్టారు అది మనం అనుకున్నాము దీంట్లో మొదటిది భక్తి కాబట్టి భక్తి జ్ఞాన సాధనం చూడండి సాధారణంగా లోకంలో దృష్టి భక్తి గురించి కొంత విలక్షణంగా భిన్నంగా ఉంటుంది సమకాలీన సమాజంలో ఉండే ధోరణులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ పరిశీలించవలసిన ఆవశ్యకత ఉంటుంది లేకపోతే భగవద్గీత ఎందుకు చదవడం మనకు మన ధోరణిలో మనమే పోతూ ఉన్నట్టుగా వాటన్నింటినీ పరిశీలించాలి వ్యక్తులను మనం నిందించరాదు వ్యక్తులందరూ యాక్సెప్టబులే ఆల్ పీపుల్ ఆర్ ఆత్మస్వరూపులే దీంతో అనాత్మ వాళ్ళు లేరు వ్యక్తులందరూ మనకి స్వీకార్యులే కానీ వాళ్ళ భావజాలం మాత్రం స్వీకరించకూడదు పరీక్ష పెట్టి తీసుకోవాలి పరీక్ష చేయకుండా భావజాలాన్ని స్వీకరించటం అన్నది అజ్ఞానం అవుతుంది అది తెలివి తక్కువ కాబట్టి ఎవడో చెప్పాడు కాబట్టి మనం తీసుకోవటం అనేది ఉండకూడదు ప్రతి విషయాన్ని ప్రశ్నించటం అభ్యాసం చేసుకోవాలి ఒక క్వశ్చన్ ఎవ్రీథింగ్ క్వశ్చన్ ఎందుకు అని అడగాలి చిన్నపిల్లలు అడుగుతారు మనం చిన్నపిల్లలు నోరు నొక్కేస్తూ ఉంటాం వాళ్ళకి సమాధానం చెప్పడం చేతగాక నోరు నొక్కేస్తాం దాంతో కొద్ది రోజులు అయ్యేప్పటికీ వాళ్ళు కూడా మనలాగా అడగడం మర్చిపోతారు దూడు బసవన్న అని సామెత ఉంటుంది తెలుగులో అంటే ఆ బసవన్న అన్నిటికీ తలకాయ ఉంటూ అలా ఇష్టం సో బసవా బసవా ఈ గృహ యజమాని గొప్ప శివి చక్రవర్తి అంతటి దాత అవునంటావా కాదంటావా అంటే అవునండి ఇద్దరికి తలకాయ పోతూ ఉంటుంది అలా ఉండకూడదు ప్రతిదాన్ని ప్రశ్నించటం అభ్యాసం చేయాలి భక్తి భక్తి అనగానేమి భక్తి దేని కొరకు ఈ రెండు పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది భక్తి అనగా ప్రేమ భక్తి అన్నా ప్రేమన్నా ఒకటే ఇప్పుడు దేనిపై ప్రేమ అంటే పరమాత్మపై ప్రేమకే భక్తి అని పరమాత్మ సంసారము రెండు వేర్వేరు చోట ఉండవు పరమాత్మ వైకుంఠంలోనూ సంసారం మన ముందు భూలోకంలోనూ అలా ఉండదు అలా ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలి భూలోకం మీద ప్రేమను వైకుంఠ వైకుంఠవాసి అయిన పరమాత్మ మీద ప్రేమ పెట్టుకుంటే దాని పేరు భక్తి అని చెప్పాల్సి వస్తుంది ఓ సందర్భంలో అలా వస్తుంది తప్పేం కాదు మొత్తానికి భక్తి అనగా ప్రేమ అనే ట్రాన్స్లేషన్ భక్తి ఇది లవ్ సింపుల్ ట్రాన్స్లేషన్ అయితే లవ్ అంటే మనకి డబ్బు మీద ప్రేమ ఉంటుంది మన దాన్ని ఏమంటారు కాబట్టి టు మేక్ సమ్ డిస్టింగ్షన్ అంటే కొంత తేడాన్ని చూపించడం కోసం లవ్ ఆఫ్ గాడ్ అని అంటారు ఈశ్వరుని ఎందని ప్రేమకు భక్తి అని అయితే ముందు అలా చెప్తారు ఈశ్వరుని ఎందని ప్రేమకు భక్తి అని అలా ముందే ముందే చెప్తారు ఆ డెఫినేషన్ అది కొంచెం ముందుకు వెళ్ళేప్పటికీ ఆ డెఫినేషన్ కూడా మార్పు జరుగుతుంది ఉదాహరణ ఎందుకు మార్పు చెందుతుందంటే ఈశ్వరుడు ప్రేమ స్వరూపుడు అనుకోండి ఈశ్వరుని ఎందరు ప్రేమ అన్నారు ఈశ్వరుడు ప్రేమ స్వరూపుడు అనుకోండి అప్పుడు ఈశ్వరుని అందరి ప్రేమ ఏమైపోతుంది ప్రేమ అనే ఎందుకంటే ఆయన స్వరూపమే ప్రేమ అయినప్పుడు ప్రేమ స్వరూపునిపై ప్రేమ అంటే అర్థం ఏంటండి ఎందుకు అంత డబ్బులు ఎందుకు ప్రేమ అంటే తప్పదు కాబట్టి ప్రేమయే భక్తి అది ఏ ఈశ్వరుడు చూసారా అది ఏ ఈశ్వరుడు ఎందుకని ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు కనుక అటువంటి ఆ స్థితికి చేరుకున్నప్పుడు అప్పుడు ఈశ్వరునిపై ప్రేమ భక్తి అనే నిర్వచనాన్ని కొద్దిగా మోడిఫై చేస్తాం అప్పుడు ఏమంటామంటే ప్రేమయే భక్తి అని అంటాం ఓకే కాబట్టి ఆరంభంలో ఈశ్వరునిపై ప్రేమకు భక్తి అని పేరు ఇప్పుడు ఈ ప్రేమ ఓ రోజు ఉండి ఇంకో రోజు లేదనుకోండి అటువంటి ప్రేమని వ్యభిచారిణి అని అంటారు అవ్యభిచారిణి అని కదా వ్యభిచారిణి అంటే మీరు మరోలా ఏమనుకోద్దు దాని అర్థం ఏంటంటే మారిపోతూ ఉండేది అని ఎప్పుడైనా మీరు విన్నారా ఇది గుడ్ వెదర్ ఫ్రెండ్ అని విన్నారా గుడ్ వెదర్ ఫ్రెండ్ విన్నారా మాట అదొక ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ అంటే వాడు ఎప్పుడు ఫ్రెండ్ అవుతాడనమాట ఇతర వాడు బలంగా ఆరోగ్యంగా సంపన్నుడుగా ఉన్నంతసేపు ఫ్రెండ్ ఇతర వాడు కష్టాల్లో పడితే వాడు ఫ్రెండ్ కాదు అండ్ గుడ్ వెదర్ ఫ్రెండ్ అంటే వెరీ ఇంపార్టెంట్ పాలిటిక్స్ లో బాగా వర్కౌట్ అవుతుంది good weather friend so anyway so అంటే మనకు అన్ని అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనం దేవుడి మీద ప్రేమ చూపిస్తాం దీన్నే కన్వీనియంట్ భక్తి అని కూడా నా పదం ఏమైనా అర్థమైందంటే కన్వీనియంట్ భక్తి అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడిపై ప్రేమ మనకు కొంచెం పరిస్థితి వ్యతిరేకిస్తే ప్రతికూలమైనప్పుడు దేవుడి మీద ప్రేమ ఉండదు పైగా పరిస్థితులు మరీ వికటిస్తే దేవుణ్ణి చెడమడా తిట్టడం కూడా ఉంటుంది అంటే ప్రేమంతా మారిపోతుంది చాలా మంది అంటారు మేము దేవుణ్ణి గోళ్ళంత ప్రేమించినాము ఎంతో పూజలో చేశారు చేశాము ఏం లాభం అని అంటారు అసలు ప్రశ్న వేస్తారు ఏమని ఏమండి దేవుడు ఉన్నట్లయితే గ్యాస్ పైప్ లైన్ పేలిపోయి అలా చచ్చిపోతారా నలభై మంది సిమెంట్ బిల్డింగ్ పడిపోయి అరవై మంది చచ్చిపోతారా అయితే బస్సుకి యాక్సిడెంట్ ఇరవై మంది చచ్చిపోతారా అలా ఎందుకు చచ్చిపోతున్నారు దేవుడు ఏం చేస్తున్నాడు అని దేవుడు ఏం చేయాలి పెట్రోల్ మండకుండా చేయాలి అది అలా చేస్తే దేవుడు అవుతాడా పెట్రోల్ మండితే దేవుడు అవుతాడా మండితేనే దేవుడు కదా కాబట్టి దేవుడు అంటే జీవితమే జీవనమే దేవుడు కాదు మృత్యువు కూడా దేవుడే మనం ఆ సంగతి గమనించాలి కాబట్టి జీవనమునందు మాత్రమే కాక మృత్యువునందు కూడా ఈశ్వరుణ్ణి దర్శించగలిగితే అప్పుడు ఇటువంటి ప్రశ్నలు ఉదయించం ఎందుకంటే ఇటువంటి ప్రశ్న వేసేయడం అంటే వాడి భక్తిలో కొంత తేడా ఉన్నది ఇప్పుడు కూడా ఈ ప్రేమ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఏమో నువ్వు బాగా డబ్బున్నవాడివి బలంగా ఉన్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నారనుకోండి వాడు ఎంత నొచ్చుకుంటాడు మీరు ఆలోచించండి నొచ్చుకుంటాడు ఏమో నీ ధనంతో నాకు సంబంధం లేదు నువ్వు ధనవంతుడు అయినా కాకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎంత సంతోషిస్తాడు కదా మామూలుగా మీరు చూస్తారు సినిమాల్లో కూడా చూస్తారు హీరో చాలా ధనవంతుడని అనుకుని ఆమె ప్రేమిస్తుంది ఆ తర్వాత వాడు చెప్పేస్తాడు నేను ఇంకే నటించాను నీ దగ్గర అలాగా నేను ధనవంతుని కాదు అని చెప్పేస్తాను చెప్పేస్తే ఆవిడ ఏమంటుంది నువ్వు ధనవంతుడు కాకపోయినా పర్లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మా నాన్నను ఎదిరించి నిన్నే పెళ్ళాడతాను అని అంటున్నాను అంటున్నా అది ప్రేమ అది ప్రేమ అవ్యభిచారిణి భక్తి అది యథార్థమైన ఆ క్షణం వరకు ఏమనుకున్నామే ఈ నాయకుడు కోటీశ్వరుడు కొడుకు అని అనుకుంది ఆ క్షణంలో ఆవిడకి తెలిసింది ఏమని కోటీశ్వరుడు అంతా ఉప్పు మాట కోట్లు లేవు ఏం లేవు వీడు తొడుక్కున్న కోటు కూడా అద్దెకి తెచ్చుకుని తొడుక్కున్నాడు అని తెలుస్తుంది తెలిస్తే వాడు చెప్పేస్తాడు ఇప్పుడు నేను నిన్ను పెట్టాను నేను భేదవాడిని నా దగ్గర ఏమీ సంపద లేదు నిజానికి నాకంటే మీరే బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు అని చెప్పేస్తాడు చెప్పేసి కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పేస్తాడు ఎందుకంటే నాయకుడు కదా మోసం చేయడు నాయకుడు మోసం చేయడు చెప్పేసేప్పుడు కాబట్టి వెంటనే హర్ట్ అయిపోయి ఎంత మాట అన్నావు నా ప్రేమనే శంకిస్తావా అని ఆమె నువ్వు చిన్న ఉపన్యాసం చెప్పి ఐఎమ్ విత్ దాట్ ఈస్ అలా ఉండాలి అవ్యభిచారిని ఈశ్వరుని ఎడల ప్రేమ ఆ విధంగా ఉంది అవ్యభిచారిని భక్తి అది ఒక అంశం ఇంకొక అంశం భక్తి ఎలా ఉండాలంటే అనన్య యోగేన భక్తిని చేసే ఉపాయమేమి యోగం అంటే ఉపాయం ద్వితీయాల కూడా ఉపాయమునే సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఉపాయముతో ఈ భక్తిని మనం అనుష్ఠించాలి అనన్య యోగేన సో అనన్య యోగము యోగము యోగం అంటే ఉపాయము ఇదో యోగము భగవద్గీత అంతా యోగాలే కర్మయోగం భక్తి యోగం జ్ఞాన యోగం రాజయోగం అన్ని యోగాలే ఇక్కడ భక్తికి మాత్రము ఒక విశేషణం ఏమిటంటే అనన్య భక్తి అనన్య యోగం దాన్ని భక్తి అంటారు ఇప్పుడు ఈ అనన్య శబ్దాన్ని రెండు లేక మూడు విధాలుగా వ్యాఖ్యానం చేశారు ఒకటి శంకరులు వ్యాఖ్యానం చేయబోతున్నారు ఇప్పుడు చూడండి ఈశ్వరుడు పైన వైకుంఠంలో ఉన్నాడు దేవుడు మన ముందు ఉన్నాడు అన్నట్లయితే భేదం వచ్చేసింది ఆ భేదము అన్య అంటే భేదమున అటువంటి భేదముతో కూడిన యోగము అది భక్తికి పనికిరాదు భేదాన్ని నిరాకరించే విధంగా ఆ ఉపాయము ఉండాల్సి ఉంటుంది అనన్య యోగేన అంటే ఎలాగనమాట జగద్రూపంగా మన ముందు ఈశ్వరుడే ఉన్నాడు జగద్రూపుడ జగద్రూపంగా అంటే జగదేవ హరి హరిదేవ జగత్ జగత్తే హరి హరియే జగత్ మన ముందున్న పృథివీ అప్పులు అంటే జలములు ఆ తేజస్సు వాయువు అగ్ని తేజస్సు అంటే అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు కూడా ఈ పద్యహోతంలో కూడా ఆ పరమాత్మ యొక్క ప్రకట రూపముదే అని దర్శించి అది అన అలా దర్శించటమే యథార్థమైన భక్తి అప్పుడు ఈ సృష్టిలో మీకు ద్వంద్వములన్నీ కూడా సమసిపోతాయి తొలగిపోతాయి ఎందుకంటే ద్వంద్వాల్లో ఒకదాని ఎందు అనుకూల భావము మరొక దాని ఎందు ప్రతికూల భావము ఉంటుంది మిత్రుడు అనుకూలుడు శత్రువు ప్రతికూలుడు కానీ మిత్రుని ఎందు దైవమే గలదు శత్రువు ఎందు కూడా దైవమే గలదు there is no friend and foe there is only divinity అన్నాడు మహాత్ముడు సో శత్రువు మిత్రులు అనే ఏమీ లేవు ఉన్నదంతా ఒకే ఒక దైవత్వము దైవత్వము గాడ్లీనెస్ గాడ్ అనేది గాడ్ అంటే ఒక పెద్ద ఆయన అని మీరు అనుకున్నారనుకోండి ఇప్పుడు ఆ పెద్ద ఆయనే జగత్ రూపంగా ప్రకటమయ్యేదంటే ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఆయనే నీళ్ల రూపంగా ఉన్నాడు ఆయనే ఉప్పు రూపంగా ఉన్నాడంటే కూడా ఇబ్బందిగా ఉండదు కాబట్టి గాడ్ అంటే ఒక పెద్ద ఆయన అనుకుంటే అన్ని సమస్యలు వస్తాయి ఫిలసాఫికల్ గా ఇట్ బికమ్స్ ఇంట్రాక్టబుల్ అయిపోతుంది కాబట్టి గాడ్ అంటే ఒక పెద్ద ఆయన కాదు గాడ్ అంటే ఒక తత్వము తత్వానికి గాడ్ అని పేరు బంగారము అంటే ఏమిటది ఒక తత్వం తత్వం అని ఎందుకన్నారంటే బంగారానికి స్వతహాగా రూపము ఏమీ ఉండదు దాని అందుచేత అన్ని రూపాలు దాని రూపాలే అవుతాయి నేను నెక్లెస్ అన్నా బంగారం యొక్క రూపము కర్ణాభరణం అన్నా బంగారం యొక్క రూపము ఇందువల్ల స్వతహాగా దానికి ఏ రూపము ఉండదు అదేవిధంగా అగ్ని అన్నా ఈశ్వరుడే వాయువు అన్నా ఈశ్వరుడే అప్పులు అప్పులు అంటే నీళ్లు అప్పు అంటే అప్పు చేసేది కాదు అప్పు అంటే నీళ్ళని అర్థం లోన్ తీసుకుంటారు రుణం అది కాదు అర్థం అప్పులేని సంస్కృతం వాళ్ళు తరచుగా అంటూ ఉంటారు కాబట్టి అప్పులన్నా ఈశ్వరుడే అంటే ఈ ఈ రూపాల్లో ఆయనే ఉన్నాడు వాస్తవానికి ఏ రూపములైన ఆకాశం కూడా ఈశ్వరుడే అని మీరు అన్నప్పుడు అంటే బంగారం లాంటి వాడు స్వతహాగా తనకంటూ ఏ రూపము లేనివాడు కాబట్టి అటువంటి నిరాకారుడైన ఈశ్వరుడే మన ముందు అన్ని ఆకారములతో ప్రకటమై ఉన్నాడు జగద్రూపంగా ప్రకటమై ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమైంది ఒక అన్య అనే ఒక అన్యత్వాన్ని మనం త్రోసిపుచ్చినాము ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు మన ముందేమో జగత్తు ఉంటుంది ఈ జగత్తు మలినము అపవిత్రము ఈశ్వరుడు మాత్రమే పవిత్రుడు ఇది ఈ జగత్తులో ఉన్నంతసేపు అపవిత్రతయే ఈశ్వరుని వైకుంఠానికి వెళ్ళిన తర్వాతనే మనకు పవిత్రత లభిస్తుంది అని ఆ విధంగా మీరు భక్తి చేసినట్లయితే ఆ భక్తి అన్యయోగేన భక్తి అవుతుంది తప్ప అనన్యయోగేన భక్తి అవదు కాబట్టి ఈ విషయాన్ని భాష్యకారులు భాష్యంలో ముందే ప్రస్తావిస్తూ ఉన్నారు ఒకసారి అందాము మహించ అది అవతారి మయిచ ఈశ్వరే అసలు మీరు ఈశ్వరుణ్ణి భావన చేయటం అభ్యాసం చేయాలి దాన్ని అభ్యాసం చేయాలి భక్తి అంటే అలా ఉంటుంది అయితే మనకేమవుతుందంటే భక్తి ఇది ఇది ఇది అని అనేక రకాలుగా భక్తిని మీరు భావన చేసుకుంటూ పోతే అసలైన భక్తి తెలియకుండా పోతుంది ఒక వెస్టర్నర్ ఇండియాకి వచ్చాడు వచ్చి ముందు అక్కడ వాళ్ళు ఎవరో చెప్పారు అక్కడ జాక్ ఫ్రూట్ అని ఒకటి ఉంటుంది అది చాలా రుచికరమైన ఫ్రూట్ అది అది అమెరికాలో ఉండదుగా అది ఎప్పుడైనా ఇండియా వెళ్ళినావు కాబట్టి జాక్ ఫ్రూట్ నువ్వు తిను అని చెప్పేసి చెప్పారు ఇండియాలో దిగారు ఇది ఇక్కడ జాక్ ఫ్రూట్ ఏమిటని ఏదో ఒకటి చూశాడు ఎవడో ఏం చేశాడంటే ఇతన్ని అమెరికన్ కదా తెలియదు కదా ఇతన్ని సంతోషపెట్టి సంతోషపెట్టడం కోసం ఓ జామ పండు ఇచ్చి దీన్నే జాక్ ఫ్రూట్ అంటారని చెప్పారు అంటే అతను అది తిని ఓహో జాక్ ఫ్రూట్ ఎంత బాగుందో అని అనుకున్నాడు అలాగంటే అభిప్రాయంలో ఉండిపోయాడు ఆ తర్వాత ఇంకో చోట ఆ జాక్ఫ్రూట్ ఎంత ఆయన అడిగాడు ఎవరు అంటే వాడు ఎవరో కొంచెం ఇంగ్లీష్ చదువుకున్నవాడు దిస్ ఈ నాట్ జాక్ఫ్రూట్ దీన్ని జామ పండు అంటారు ఇది పావు రూపాయలు మూడు అని చెప్పాడు నీకు తెలియదులే ఇదే జాక్ఫ్రూట్ అని అవి కొనుక్కుని తినడం ప్రారంభిస్తే పక్కన ఉన్నవాడు ఎవడో నువ్వు పొరపడ్డావా ఇది జాక్ఫ్రూట్ కాదు ఇది జామ పండు ఇది డిఫరెంట్ ఫ్రూట్ అని చెప్పాడు భక్తి విషయంలో కూడా అలా ఉంటుంది ఇదే భక్తి అని ఎవరో చెప్తారు వీడు ఇది యాక్సెప్ట్ చేయాలి ఆ జాస్ గ్రూప్ లెక్కన ఉంటుంది ఆఫ్ పాయింట్ కాబట్టి భక్తి అనగానేమి స్పష్టమైన అండర్స్టాండింగ్ ఉండాలి ఎప్పుడు కూడా ప్రతిదాన్ని స్పష్టంగా తెలుసుకుని చేయాలి పనిచేసేది జ్ఞాత్వ కర్మాన్ని కురువుట భక్తి చేసినా కర్మలను చేసినా తెలుసుకుని చేయాలి మనం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం స్పష్టంగా తెలుసుకుని చేయాలి గుడ్డెత్తి చేలో పడ్డద్ది అని సామెత వస్తుంది తెలుగులో పూర్వం వాళ్ళు అలా అనేవారు అంటే చూపులేని ఎద్దు చేలో పడి మేసేస్తుంది ఎటువైపు మేస్తుందంటే ఎటు ఎటో అటు మేస్తూ ఉంటుంది కనపడదు అలా ఉండకూడదు సో స్పష్టమైన జ్ఞానము తెలి తెలుసుకుని చేయాలి తెలుసుకోవాలంటే ఉపాయం ఏమిటి చక్కగా ప్రశ్నించటం అభ్యాసం చేయాలి సో భక్తి అనగానే సో స్పష్టంగా ప్రశ్నించి తెలుసుకుని భక్తిని చేయాల్సి ఉంటుంది సో దాంట్లో భాగం ముందు ఈశ్వరే అనగానే నేను ఈ డిస్కషన్ అంతా మొదలు పెట్టాను ఈశ్వరుణ్ణి భావన చేయటం అభ్యాసం చేయాలి ఇది ఎలాగంటే నగల దుకాణంలో ప్రవేశించి నగలను భావన చేయటమే ఎరుగును కానీ ఆ నగల వెనుక ఉన్న బంగారమును భావన చేయుట ఆమె ఎరుగదు ఆమె కానీ ఆయన కానీ అనే స్థితి అంత మంచి స్థితి కాదుగా కాబట్టి ఆమె నగలను చూస్తూ ఉన్న నగలతో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ నగలకు మూలంలో ఉండే బంగారాన్ని కూడా భావన చేయటం అభ్యాసం చేయాలి దీన్నే ఏమంటారంటే కార్యదృష్టి వెర్సెస్ కారణ దృష్టి అని అంటారు ఎప్పటికీ ఇదిగో మన భూలోకము మన సికింద్రాబాదు పద్మారావు నగరు ఈ మాళ్ళు ఆ బ్యాంకు నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా డబ్బు అని ఈ రకంగా ఈ దృష్టి కార్య దృష్టి అంటారు అలా బతకూడదు అలా ఉండకూడదు ఆ దృష్టి ఏం చేస్తుందంటే మనిషిని ఒక భయంకరమైన అజ్ఞానంలో ఒక మిథ్యా ప్రపంచంలో కట్టి పడవేస్తుంది ఓ రోజు తెలుస్తుంది వాడికి ఏమని ఇదంతా కూడా మిథ్యా అని తెలిసిపోతుంది వాడు తెలిసిపోతే వాడు తట్టుకోలేకపోతాడు గుండెలు అవిసి గుండెలు అవిసి మరణిస్తాడు మనిషి అలా అవ్వకూడదు ఇది ఎలాగంటే వీడు నా కొడుకు వీడు నా కొడుకు అని అనుకుంటూ అనుకుంటూ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మరణశయ్యమే తెలిసింది వీడు నా కొడుకు కాదు అని తెలిసింది అనుకోండి అది ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది సంథింగ్ లైక్ దా ఏదో దృష్టాంతం చెప్పాను కాబట్టి ఈ ప్రపంచమే సత్యము అనే దృష్టికోణము చాలా తప్పదు అలా బతకూడదు ఈ ప్రపంచం సత్యం కాదు సత్యంలాగా కనపడుతుంది ఇంకేతనే చాలా కాషస్గా ఉండాలి సత్యంలాగా కనపడుతుంది నువ్వు టేబుల్ సత్యము మైకు సత్యము కట్ట కట్టె సత్యము పుల్ల సత్యము అనుకుంటే సైన్స్ ఉంది కాదు వీళ్ళు టేబుల్ సత్యం అని అనుకోలేదు దాన్ని పరీక్ష చేశారు ఇదరే టేబుల్ దీన్ని పరీక్ష చేసి వాళ్ళు ఏమన్నారంటే ఇది సెల్యులోస్ అన్నారు సెల్యులోస్ అన్నారు టేబుల్ సత్యం అనుకుంటే సెల్యులోస్ అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది సెల్యులోస్ అన్నారు ఈ సెల్యులోస్ ఎక్కడి నుంచి వచ్చింది అని పరీక్ష చేశారు పరీక్ష చేస్తే ఈ సూర్యకాంతిని ఈ ఆకుల్లో ఉండేటువంటి పత్రహరితము క్లోరోఫిల్ అబ్జార్బ్ చేసుకుని ఈ ఆకులు చుట్టూ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను కూడా అబ్జార్బ్ చేసుకుని భూమిలోంచి నీటిని అబ్జార్బ్ చేసుకుని అది carbon dioxide plus water is equal to glucose in presence of sunlight ఆ గ్లూకోజ్ పొలిమరైజ్ అవుతుంది అంటే ఒక గ్లూకోజ్ ఇంకో గ్లూకోజ్ ఇంకో గ్లూకోజ్ ఇంకో గ్లూకోజ్ అలా కలుపుకుంటూ పోతారు కలిపి లింకులు పెట్టి చైన్ తయారు చేస్తారు లింకు లింకు లింకు లింక్ పెట్టుకుంటే ఏమవుతుంది చైన్ అవుతుంది అలాగే గ్లూకోజ్ మాలిక్యూల్కి ఇటు అటు అటు ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ వెయ్యి మాలిక్యూల్స్ కలిపేసి ఒకే చైన్ కింద చేశారనుకోండి దాన్ని పొలిమర్ అంటారు ఆ పొలిమరే సెల్యులో కాబట్టి ఇది టేబుల్ కాదు టేబుల్ అంటే మనం కూర్చుని రాసుకుంటాం కాబట్టి టేబుల్ అని అనుకుంటున్నాం కానీ ఇది cellulose and then what is cellulose cellulose is glucose repeated many times glucose repeated many times what is glucose came from carbon dioxide and water and what is carbon dioxide and water sunlight and earth కాబట్టి ఇది పృథివీ చూడండి ఇది సైన్స్ అంటారు దృష్టి ఉండద్దు ఇది టేబుల్ మా మా తాత ఇచ్చాడు నాకు అరే ఇంకెంతసేపు తాత టేబుల్ ఇచ్చేనా సైన్స్ దృష్టి ఉండద్దు కారణ దృష్టి ఉండాలి అలాగే ఈశ్వరే సూర్యుడిని చూడగానే ఎవరు పెట్టాడురా ఈ దీపాన్ని ఆకాశంలో ఈశ్వరుడు ఒక దైవతత్వము గలదు ఒక హయ్యర్ పవర్ గలదు ఈ సూర్యుడు ఇలా ఇంత పెర్ఫెక్ట్ గా ఉదయించి అస్తమిస్తున్నాడే ఎందుకు అలా చేస్తున్నాడు ఒక హయ్యర్ పవర్ గలదు ఈ చంద్రుడు ఎలా ఎందుకు చేస్తున్నాడు హయ్యర్ పవర్ గలదు పృథివీ ఆపహ వాయు ఆకాశ అగ్ని ఇవన్నీ ఇలా ఎందుకున్నాయి దట్ ఈజ్ హయ్యర్ పవర్ ఆ భావన ఇప్పుడు భావన ఏమైంది భావన ఈ లౌకిక విషయముల నుండి కారణం వైపుకి సర్వకారణం వైపుకి షిఫ్ట్ అయింది దానికి భక్తి అని భక్తి మయి ఈశ్వరే ఈశ్వరుణ్ణి భావన చేయటం నేర్చుకోవాలి ఇది ఎలాగంటే అమ్మాయి భర్తని భావన చేయడం నేర్చుకోవాలి అమ్మాయికి పూర్వకాలం వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజెస్ లో అది దృష్టాంతం అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఏం చేసేవారంటే అమ్మాయిని చూపిస్తారు అబ్బాయికి అమ్మాయిని చూపిస్తారు అబ్బాయిని అమ్మాయికి చూపించారు పూర్వకాలం అలా ఉంది అబ్బాయికే చూపిస్తారు అమ్మాయి అమ్మాయి నచ్చిందా అని అడుగుతారు అంటే నచ్చింది అంటారు నచ్చడానికి ఏముంది ఏదో మొత్తానికి వడిగదో ఐడియా ఉంటుంది నచ్చుతుంది నచ్చింది అంటారు అమ్మాయిని అడగరు అమ్మాయి నీకు నచ్చిందా అని అడగరు ఎందుకంటే ఆవిడ నచ్చలేదని చెప్పింది అనుకోండి వీళ్ళందరూ వెళ్ళి ఏ గోయులోనో నూతులోనో దూకాలు వెళ్ళి ఒకటి అడగదు రెండు ఆస్తి పెట్టి ఇంకా మీరు ఇంటికి వస్తే రెండు ఆస్తి అమ్మాయి కూడా నోరు చూసుకుంటుంది ఏమో ఆమె హృదయంలో ఏముందో భగవంతుడికి తెలియని ఊరుకుంటుంది సో వివాహం చేస్తారు పెళ్లి చూపులు అవుతాయి ఎంగేజ్మెంట్ అంటారు ఇది పూర్వం వాళ్ళు ఎంగేజ్మెంట్ అనేవారు కాదు పూర్వం వాళ్ళు తాంబూలములు ఉన్నారు సింపుల్ గా ఉండేవారు ఎంగేజ్మెంట్ అంటే మళ్ళీ వీడియోలు ఇవి చాలా పెద్ద గోడ సో తాంబూలములు వివాహం అప్పుడు ఆమె మనస్సులో భావన పూర్తి పరివర్తన వస్తుంది ఏమిటా పరివర్తన పెళ్లి చూపుల్లో వాడే ఈమెను చూస్తాడు కానీ ఈమె వాడిని సరిగ్గా చూడదు పెళ్లి టైంలో ఆ తెరలో వేసి తర్వాత చూసినప్పుడు ఏం చూస్తుందో ఏమో తర్వాత కొంచెం దగ్గరగా చూస్తుంది వారిని ముందు పేరు తెలుస్తుంది రూపు రేఖ ఏదో జనరల్గా తెలుస్తుంది ఆ తర్వాత ఇంటిమేట్ గా పరిచయం అవుతుంది బట్ ఆమె భావన అంతా కూడా వాడు నిండిపోతారు ఏమని వీడు నా జీవిత సహచరుడు ఈ బతుకు వీడితోటి గడపాలి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులతో గడపచ్చు కదా నో మనతో చిన్నప్పటి నుంచి పెరిగిన సిబ్లింగ్స్ ఉంటారు అన్నలు తమ్ముళ్ళు కొని వాళ్ళతో స్నేహంగా ప్రేమగా వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా నో ఎప్పుడైనా చూడడమే తప్ప చుట్టపు చూపు చూడడమే తప్ప జీవిత సహచరులు వీళ్ళెవళ్ళు కాదు హై స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళు కావచ్చు వాళ్ళు కాదు వాళ్ళెవళ్ళు కాదు అంటే ఏ ప్రపంచంలో ఆవిడ ఇంతవరకు బతికిందో ఆ ప్రపంచము ఆవిడ జీవితానికి ఆ ప్రపంచానికి ఒక రకమైన గుడ్ బై వచ్చేసింది ఎప్పుడైనా విజిట్టే తప్ప ఇంకా ఆ ప్రపంచంతో ఆమెకు సంబంధం లేదు ఆమెకు ఇప్పుడు సంబంధం ఎవరితోటి వీడితో వీడు అంటే లక్నోలోనో ఉద్యోగం అనుకోండి ఈవిడ రైలు ఎక్కి కాన్పూర్ వెళ్తుంది వీడేదో ఉద్ధరిస్తానని వెళ్తుంది ఇంట్లో వాళ్ళందరినీ వదిలిపెట్టేసి అన్నల్ని తమ్ముళ్ళని భర్త తల్లిని తండ్రిని అందరినీ వదిలిపెట్టి ఓ రైలు ఎక్కి అక్కడికి పోతుంది ఎందుకని వీడు అక్కడ ఉన్నాడు అంటే ఆమె భావనలో వీడు ప్రతిష్ఠితుడైపోతాడు this is what is called a radical transformation mutation అంటారు అంటే సైకాలజీలో మ్యూటేషన్ వచ్చేస్తుంది బ్రెయిన్ సెల్స్ లోనే మ్యూటేషన్ వచ్చేస్తుంది వీడు నా జీవిత సహచరుడు అని కొత్తగా అంతకుముందున్న థాట్ ప్రాసెస్లన్నీ మారిపోతాయి ఒక కొత్త థాట్ ప్రాసెస్ ఒక నిర్మాణం అవుతుంది ఫ్రమ్ దేర్ స్క్రాచ్ నుంచి ఆవిడలా బిల్డప్ చేసుకొస్తుంది జీవితాన్ని వీడు అలా చేయాలి ఈశ్వరుని విషయంలో ఈ సంసారము ఈ వస్తువులు ఈ ధనము భోగములు ఇవన్నీ మనకి బాగా పరిచయంలో ఉన్నవి ఇవన్నీ కూడా మనకి జీవిత సహచరులు కావు మనకి తోడుగా ఉండి ఇవేమీ కావు ఇవన్నీ కూడా జారిపోయివే ఇది ఏది సత్యము కాదు నిత్యము కాదు స్థిరము కాదు మనకి స్థిరమైనది ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు అని ఆ ఈశ్వరుణ్ణి భావన చేయటం అభ్యసించాలి అది ఇది ఫస్ట్ స్టెప్ అర్థమైందండి ఈశ్వర భావన భక్తి అంటే అలా నిర్మాణం అవుతుంది మన సమాజంలో ఏమైందంటే భక్తి అంటే ఒక క్రియ అనే ఒక భ్రమ ఒకటి నిర్మాణం అయింది భక్తి వలన క్రియ ఉంటుంది తప్ప క్రియయే భక్తి కాదు క్రియ అంటే రిచువల్ ఏదో కర్మ చేస్తారు అది భక్తి కాదు భక్తి ఉన్నప్పుడు అది చేయొచ్చు భక్తితో చేస్తే కూడా అది చాలా అందంగా శోభగా ఉంటుంది భక్తితో చేస్తే భక్తితో చేస్తేనే అందంగా ఉంటుంది భక్తితో చే భక్తి లేకుండా చేస్తే అది అందంగా కూడా ఉండదు దానికి శోభయే ఉండదు భక్తి లేకుండా చేసేటువంటి క్రియకి శోభయే ఉండదు ప్రేమతో చేసినప్పుడే దానికి శోభ ఉంటుంది కాబట్టి కర్మయే భక్తి కాదు భక్తితో కర్మను చేస్తారే తప్ప కర్మయే భక్తి కాదు తర్వాత లోకంలో అంటే ఆ దృష్టి ఉన్నది లోకంలో ఆ దృష్టి ఉన్నది ఇప్పుడు మీరు తిరుపతి ఇత్యాది దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలకు వెళ్ళారనుకోండి అక్కడ భక్తి అంట వాళ్ళని అడగండి ఏమన్నా భక్తి అంటే ఏమిటో చెప్పండి అని అడగండి వాళ్ళు ఏం చెప్తారు తోమాల సేవ భక్తి చేయించుకో తోమాల సేవ భక్తి లేకపోతే ఆధ్యత సేవ భక్తి అంటారు లేకపోతే కళ్యాణం భక్తి అంటారు సో భక్తి అంటే ఇంకో ఇలాంటిది ఏదో లేకపోతే అష్టోత్తర పూజ భక్తి అంటారు అలాగేదో చెప్తారు లేకపోతే వీళ్ళు ఆ కోనేరులో స్నానం చేసిరా అది భక్తి అంటారు ఏదో కర్మను సూచిస్తారు కర్మ సమ్ కర్మ చాలా కర్మలు ఉన్నాయి అక్కడ ఇష్టం ఉంటుంది అవన్నీ కూడా భక్తియే కాబట్టి నువ్వు చూస్ చేసుకో నీ పాకెట్ని బట్టి నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకో అది భక్తి అవుతుంది ఇంకా భక్తి నువ్వు తీసుకెళ్ళి కొంత ధనాన్ని హుండీలో వెళ్ళి అది భక్తి అవుతుంది అది త్యాగము త్యాగము భక్తికి సపోర్ట్గా అవుతుంది కాబట్టి ఒక కర్మను చూపించి ఇది భక్తి అని అనుకున్నట్లయితే మీరు ఇది ఎలా ఉందంటే ఏనుగు ఎలా ఉంటుంది అని అడిగారు ఒక ఆయన అడిగితే ఆయన చేతవలే ఉండుము అని చెప్పాడు చేతలా ఏనుగు చేతలా ఉంటుంది చక్కటి దృష్టాంతం నేను నాలుగో తరగతిలో చదువుకున్నాను ఈ కథ ఇప్పటికీ రెలవెంట్ అయ్యేది ఇంకొక అమ్మగారిని అడిగారు ఏనుగు ఎలా ఉంటుందమ్మా అని అడిగారు చూసావా ఎప్పుడైనా ఎలా ఉంటుంది ఇందు తెలుసు నాకు చీపురు కట్టలా ఉంటుంది అని చెప్పారు అయితే ఏనుగు ఎలా ఉంటుందా అంటే ఇది వెరీ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ సో భక్తి అంటే ఈ సేవ చేస్తే భక్తి అలాంటిది అలా కాదు అయితే ఓ పాట పాడితే భక్తి ఓ కీర్తన పాడితే భక్తి అయితే భజన వాయిద్యాలు వాయిస్తే భక్తి సంఖ్య కాలిస్తే భక్తి అని తినేవాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా కూడా భక్తి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకున్నటువంటి సందర్భం కాదు వాటన్నిటి ఎందు భక్తి ఉండాలి అని చెప్పడమే తప్ప కాబట్టి భక్తి అనేది ఒక క్రియ కాదు భక్తి ఒక ఇమోషన్ అవునా ఎస్ అండ్ నో భక్తి శాస్త్రకారులు భక్తిని ఒక ఇమోషన్గా వర్ణించినారు ఒక భావావేగము భావనాత్మకంగా వర్ణించారు ఎస్ కానీ ఈ ఇమోషన్ అన్నది అది రెండు వైపులా పదునున్న కత్తి double edged sword it's could very dangerous ఇప్పుడు మీకు కనపడుతూ ఉంటుంది నాకు అయ్యప్ప పూనేశాడు అని గెంతులు వేసిస్తాడు వాడు భక్తు అయ్యి ఆయన ఎవరండి ఆయన అలాగే గెంతులు వేస్తున్నాడు ఖాళీగా విశ్రాంతిగా కూర్చోకుండగా ఏమిటి ఇటు ఇటు అటు ఇటు దక్కి మీద నిప్పులు పెట్టుకుని అలా పనిచేస్తున్నాడు ఏమిటి అని అన్నారనుకోండి ఆయన అయ్యప్ప భక్తుడు అంటారు అంటే ఏమిటి భక్తి అనగా ఒక విపరీతమైన ఆవేశం భావావేశం అది భక్తి అవుతుందా అని మీరు అడిగినట్లయితే ఎంఫాటిక్ ఆన్సర్ నిర్మోహమాటంగా నేను సమాధానం చెప్తున్నాను నో ఇన్ఫ్యాక్ట్ అటువంటి అబాండన్మెంట్ అంటే ఏమిటి తన ఇమోషన్స్ మీద తన ఇంద్రియముల మీద తన దేహం మీద తనకి ఏమీ కంట్రోల్ లేని విధంగా అలా ఊగిపోతూ అలా అలరి చేసేయటం అన్నది అది it is it can be very dangerous it is not good for physical health it is not good for mental health it is certainly not భక్తి అటువంటి emotional reactions and abandonment abandonment అంటారు అంటే పూర్తిగా వశమును కోల్పోయి పరవశుడైపోవుట అది భక్తి అనిపించు తర్వాత మీకు ఇంకో ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పేస్తాను అయ్యప్ప అని వెంకటేశ్వర స్వామి హనుమంతుడని పూనకాలని all of that is so much nonsense మీకు refuge it's lock stock and back మీరు అలాగే అది పెట్టి కూర్చుంటే అది భక్తి అనిపించుకోదు మా చిన్నప్పుడు మేము చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం ఎందుకంటే అమ్మగారు అలాగా ఊరికి గెంతులు వేసేస్తున్నారు ఏంటంటే వెంకటేశ్వర స్వామి పూర్ణుడు అంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు నేను సడన్ గా ఈ రిమంబర్డ్ సార్ నేను చేయమండ్ పొజెస్డ్ ఇంకొక ఆయన హనుమంతుడు ఈయన ఇంకో చోట ఉంటాడు ఆయన వచ్చి పూనుతూ ఉంటాడు యా చెప్ప what is all that I want question I want ask ఎక్కువ క్వశ్చన్ తెలియదు క్వశ్చన్ చేయకుండా ఉండడం నాకు అసలు మర్చిపోతు కాదు ఐ వాంట్ ఆస్క్ ఎక్కువ క్వశ్చన్ కాబట్టి ఇటువంటి ఇమోషనల్ రియాక్షన్స్ ఎన్నడూ భక్తి కాదు సెంటిమెంటాలిటీ అని వస్తుంది ఈ సెంటిమెంటాలిటీని ఓ మహాత్ముడు దానికి ఒక విశేషణాన్ని కూడా జోడించారు విషీ వాషీ సెంటిమెంటాలిటీ అన్నారు నేను డిక్షనరీ చూశాను యూట్రైట్ అంటే నిరర్థకమైన భావావేశము ఏమి ప్రయోజనం లేని భావావేశము ఉంటే అలా ఇమోషనల్ అయిపోయి కళ్ళమ్మ నీళ్ళు పెట్టేస్తుంది అలా వణికిపోతూ జంపులు చేసేస్తూ డ్యాన్స్ చేసేస్తూ గజ్జలు కట్టేస్తుంది నాట్యం ఆడేస్తూ ఇదంతా కూడా ఈ సెంటిమెంటాలిటీ అది భక్తి అనిపించుకోదు భక్తి భావనాత్మకము భక్తిని నేను మనవి చేసి ఉన్నాను కనుక మీకు ఎప్పుడైతే మనస్సులో ప్రాపంచిక విషయములను అంటే అర్థకామములను భావన చేయటం మానేసి అంటే వాటిని ప్రీతితో స్మరించటం మానివేసి వాటి స్థానంలో సర్వకారణమైనటువంటి ఈశ్వరుని ప్రేమతో ఒక రకమైన రసానుభవంతో భావనాత్మకమైన దృష్టికోణంతో రస అనుభూతితో మీరు కనుక భావించగలిగితే ఏ కొద్దిసేపు మీరు భావించగలిగినా ఆ భావనకు భక్తి ఏమిటో ఇది టాపిక్ దీన్ని ఆర్టికులేట్ చేయడం కష్టం దీన్ని వాక్యాల్లో పదాల్లో వాక్యాల్లో పెట్టి చెప్పడం ఇట్స్ ఛాలెంజ్ నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి మీ ముందు కొంత ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇది అనుభవ రూపంగా ఉంటుంది తప్ప వర్ణనకు దొరికేది కాదు అయినప్పటికీ కూడా వర్ణించే ప్రయత్నాన్ని మహాత్ములు చేస్తారు సో దాన్ని భక్తి అంటారు ఇప్పుడు భవభూతి మహాకవి కాళిదా మహాకవి భవభూతి ఒక అంటాడు సో వ్యతిష వికసతి పతంగ శోదయే కుండరీపం సూర్యుడు ఉదయించగానే ఇక్కడ పద్మం వికసిస్తుంది ఏమిటి ఆ సూర్యుడికి పద్మానికి ఉన్న బంధుత్వం ఏమున్నది ఏమో మనకేం తెలుసు ఏ ఏమి బంధ ఏమి అనుభూతి కలదో మనకేం తెలుసు ఆ సూర్యుడిని చూడగానే ఈ పద్మానం అలా కష్టమని వికసిస్తుంది అదేవిధంగా ఆ ఈశ్వరుణ్ణి భావన మనస్సుకి రాగానే వాడి హృదయము రసారుద్రమై రసముతో ఆరుద్రమై వాడికి ఒక భక్తి అనుభూతి కలుగుతుంది అనుభవ రూపంగా ఉంటుంది అయితే వాడు సహజంగా కొంత ప్రేమ స్వభావం కలిగిన వాడై ఉండాలి కొంతమంది వాళ్ళు ఈ ప్రేమ భావన రసము ఇటువంటి పదములకు కూడా వాళ్ళు వ్యతిరేకులుగా ఉంటారు అసలు ఇటువంటి భాషనే అంగీకరిస్తారు అటువంటి వాళ్ళలో వేదాంతులు కూడా కొద్ది మంది లేకపోలేదు వేదాంతులు కూడా ఏమిటా ఏడు భక్తి అంటావు భావన రసం అంటావు ఏం మాట్లాడుతున్నావు భూతాలు ఉంటాయి జ్ఞానేంద్రియాలు ఉంటాయి కర్మేంద్రియాలు ఉంటాయి ఆత్మ ఉంటుంది అనాత్మ ఉంటుంది తప్ప రసం భక్తి ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి ఏమిటి అని కొట్టు పారేస్తారు సో ఫలవ్యాప్తి వ్యక్తి వ్యాప్తి ఇటువంటి ఉంటాయి తప్ప అధ్యాసలు ఉంటాయి అధ్యాసలోనేమో అన్యథాఖ్యాతి ఇత్యాది ఖ్యాతివాదము ఇవి ఉంటాయి తప్ప ఈ భక్తి అనే మాట ఎక్కడ లేదో పట్టుకొచ్చి రసం అంటాం భక్తి అంటాం భావన అంటాం ఏం మాట్లాడతాం వాటి నాన్ సెన్సిటీ అని కొంతమంది వేదాంతులు కూడా పెట్టిన వేదాంతులు కూడా అలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇంకేతనే మలయాళ స్వామి వారు ఒక గ్రంథాన్ని ఒకటి రాశారు శుష్క వేదాంత తమో భాస్కరము అని ఒక పుస్తకాలు శుష్క వేదాంతం అని పేరు పెట్టారు శుష్క వేదాంతం అంటే ఎందుకట్టే ఎండు కట్టెలో రసమే ఉండదు పొయ్యిలో పొట్టు తిరిగి తప్ప ఇంటి వరికి రాదు దాన్ని కొరకపోతే పళ్ళు విరుగుతాయి తప్ప అది కొరక పడదు ఎండు కట్టె అలా ఉండకూడదు వేదాంతం వేదాంతం ఎలా ఉండాలంటే రసగుల్లలా ఉండాలి తప్ప ఎందు కట్టెలా ఉండకూడదా అని ఆయన పుస్తకం రాశారు నేను చదివాను ఆ పుస్తకం చాలా బాగా ప్రతిపాదన చేస్తా కాబట్టి భక్తి లేని వేదాంతము వ్యర్థ కాబట్టి భక్తిని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు జ్ఞానం పేరుతో ఇక్కడ భాష్యకారులు భక్తిని జ్ఞానముగా మనకు పరిచయం చేయబోతున్నారు కాబట్టి భక్తిని జ్ఞానం నుంచి విడదీసేసి దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు అదే coming back to the point ఆ భావన అది అది ఉండాలి ఆ భావన మన ఎందు నిర్మాణం కావాలి అంటే సహజంగా మనలో కొంత ప్రేమతత్వము ఉండాలి ప్రేమించే స్వభావం ఉండాలి ఒక ఒకచో ప్రేమించే స్వభావం లేకపోతే మనిషి అకౌంట్స్ వేయడానికి లిటిగేషన్కి పనికొస్తాడు తప్ప ఇంక జీవితంలో దేనికి పనికిరాడు ప్రేమించే స్వభావం ఉండాలి ఎంతసేపు క్యాల్కులేషన్స్ అకౌంట్స్ లిటిగేషన్ లా అనే కాదు ప్రేమ అనే స్వభావం కూడా ఉండాలి నన్ను అడిగితే ఎవడైతే కావ్యాన్ని పఠించుటకు ఎవరు అని చెప్తాడు ఈ సాధన విచారం అన్ని సందర్భాల్లోనూ ఉంటుంది ఈ కావ్య కావ్యమీమాంస చేసేవాళ్ళు కూడా వాళ్ళని అలంకారికులు అంటారు అలంకారం అనే ఓ శాస్త్రము ఆ శాస్త్రానికి సంబంధించిన వాళ్ళని అలంకారికులు అంటారు ఈ అలంకారికులు కూడా ఎవరన్నారని ఓ ప్రశ్న పెట్టారు కావ్యాన్ని పఠించటానికి అర్హత ఏమిటి అని అంటే ప్రేమతో నిండిన హృదయము కలిగి ఉండాలి అది ఏ అర్హత అని చెప్పారు అది అర్హత భాషాలన్నీ తర్వాత వస్తాయి ముందు ప్రేమతో నిండిన హృదయం ఉండాలి అయితే ప్రేమతో నిండిన హృదయం ఉందా లేదా మీకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్న వేసుకుని వాళ్ళు ఏమో కొన్ని రెండు మూడు యాసిడ్ టెస్ట్లు పెట్టారు లిట్మస్ టెస్ట్ ఎలాగంటే మీకు పూర్ణ చంద్రుణ్ణి చూసిన వెంటనే మీ హృదయంలో ఏదైనా కొంత భావన రసభావన ప్రేమ భావన ఒక అనుభూతి ఒక నిండుదనము కలిగిందా లేదా అని అడగమన్నారు అంటే మాకు అలాగేం అనుకోలేదండి మాకు ఏదో కలగలేదంటే వాడు కావ్యాధి చదవడానికి పనికి రాడు అని చెప్పారు కాబట్టి పూర్ణ పూర్ణచంద్రుణ్ణి చూసిన వెంటనే హృదయము రసాంద్రము కావలేదు ఒక అందమైన గులాబీని చూసిన వెంటనే పుష్పాన్ని చూసిన వెంటనే వాడి హృదయంలో ఒక రస రసాత్మకమైన హృదయం అది అది స్రవించవలము ఒక రసానుభూతి కలుగవలము సో ఆ విధంగా a thing of beauty is a joy forever అన్నాడు పీక్స్ మహాశివు అంటే ఆయన ఆ ప్రేమతత్వాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి రామాయణాది కావ్యములను చక్కగా అధ్యయనం చేసినట్లయితే అటువంటి రసార్ద్ర హృదయము నిర్మాణం అవుతుంది కాబట్టి వేదాంతం చదవాలనుకున్న వాళ్ళు కూడా ఎంతసేపు తత్వబోధ డెఫినేషన్స్ తర్వాత ఏమో పాలిన సూత్రాలు కంఠస్థం చేసి పెట్టేసుకుని కూర్చుంటే సరిపడదు కావ్యాలను కాళిదాసాదుల మహా కాళిదాసాది మహాకవుల కావ్యములను తప్పనిసరిగా రామాయణ కావ్యము వాల్మీకి కావ్యం రామాయణం అంటే వాల్మీకి అని నా అభిప్రాయం ఎందుకంటే వాల్మీకి అంటే మీకు రసానుభూతి కలుగుతుంది మిగతా రామాయణాల్లో పురాణ రూపంగా ఉండి కథల కింద ఉంటుంది తప్ప రసము తక్కువ ఉంటుంది ఇక్కడ ఆ రసానుభవం కలుగుతుంది అటువంటి ఆ రస హృదయము ఉంటే తప్ప ఆ భక్తి యొక్క తత్వము హృదయానికి బాగా రాదు అది భక్తి కాబట్టి ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు స్మరణకు రాగానే అసలు ఈశ్వరుణ్ణి భావన చేయటం అభ్యాసం చేయాలి ఈశ్వరుని అలా భావన చేస్తూ చేస్తూ ఉండగా తినగ తినగ వేము చేదు వేము దియ్య ముందు అన్నట్టుగా ఆరంభంలో మీకు పెద్ద తేడా ఏమీ పడకపోయినా క్రమంగా ఆ ఈశ్వర భావన ఒక రసాత్మక అనుభూతిని మీకు తప్పక కలిగిస్తుంది అప్పుడు మీరు నిశ్చయం చేసుకోవచ్చు మన ఎందు భక్తి అనుకూలించినది అని వీళ్ళు నిశ్చయం చేశారు ఒక ఆయన మనం ప్రశ్న ఏమైనా స్వామిజీ భక్తి గురించి ఇంత పొడిగి చెప్పావు కానీ నాకు అది కలుగుతున్నట్లేదు ఏదైనా ప్రాక్టికల్ టిప్ ఏమైనా చెప్తావా అని అడిగారు నేను ముందు అన్నాను I first appreciate your frank నాకు ఈ భక్తి ఉన్నట్టు కనపడలేదు ఇది గా అంగీకరించినందుకు నేను ముందు నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఎవరో ఒప్పుకోడు మేము కావాల్సిన భక్తి చేసేస్తున్నాం అనుకుంటానే తప్ప ఒప్పుకోరు మేము మొన్నేమో ఈ సేవ చేసాం నిన్న ఆ సేవ చేసాం అక్కడ అంత చందా ఇచ్చాం మాకు భక్తి లేకపోవడం అనుకుంటారు జనాలు నేను చెప్పాను నువ్వు పనిచే రోజు ఉదయమే సూర్యుడికి ముందు నువ్వు లేవాలి సూర్యుడితో నీకు పోటీ సూర్యుడితో స్పర్ధ కాబట్టి సూర్యుడు ముందా నేను ముందా నేను ముందు అలా ఉండాలి సూర్యుడితో స్పర్ధ ఉండాలి నేను ముందు అని లేచి స్నానాధికం ముగించుకుని you like a lamp before and altar or altar పెట్టుకో ఆ నువ్వు ఏం చేస్తావు నీకు నచ్చిన ఫోటో కృష్ణుడు ఫోటో నచ్చితే కృష్ణుడు ఫోటో పెట్టుకో అయితే గణేష్ మహారాజుకి పెట్టుకో నీకు ఏది నచ్చింది అది పెట్టుకో లేదా నీకు రామాయణం పుస్తకం నాకు నచ్చింది అది పెట్టుకో వాల్మీకి రామాయణం పుస్తకం పెట్టుకో గీత పుస్తకం నచ్చింది పుట్టిద్దా any altar of your choice reasonable good altar పెట్టుకుని అది symbol it is not God it's only symbol of God అక్కడ ఒక లైట్ ల్యాంప్ ఒక చిన్న దీపం నూనె వేసి స్విచ్ వేయటం కాదు లైట్ ల్యాంప్ అంటే నూనె వేసి ఓ వత్తి వేసి పెట్టుకోవాలి అది వెలిగించి ఆ ఈశ్వరునికి ఈ దీపము సమర్పితము సమర్పించటం నేను నా జీవితాన్ని ఆ ఈశ్వరుని పాదములంలో సమర్పిస్తున్నాను అని అనుకో యువర్ సెల్ఫ్ లేదా you feel it or not you do this act and you say it yourself ఆ భావనను ఆ విధంగా ఇన్ సో మెనీ వర్డ్స్ ఆ పదములతో ఆటో సజెషన్ దానికి తాను చెప్పుకోక నేను ఈ జీవితాన్ని ఆ ఈశ్వరుని పాదముల మహోగా సమర్పిస్తున్నాను అని తల వంచి దండం పెట్టి ఆ దీపాన్ని ఆయన సమర్పిస్తాను do this it doesn't take more than minute do it for one month you do it అని అంటే అతను వన్ వీక్ లో నాకు ఫోన్ చేశాడు ఏమని నాకు భక్తి అంటే కొంత గొప్ప తెలుస్తోంది అని కాబట్టి ఆ రసానుభవాన్ని మనం ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది అది ఆ ఈశ్వరుణ్ణి ఆ విధంగా మీరు అనుభవానికి తెచ్చుకోవాలి మై ఈశ్వరే అంటే ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు జనపదలో ఉన్నాడు అని దుంపేసుకోవడం కాదు చేతులు మన ఎందు ఆ ఈశ్వరుణ్ణి అనుభవ రూపంగా తెచ్చుకోవాలి అటువంటి ఈశ్వరుని ముందు అనన్యయోగేన అపృథక్ సమాధిన యోగము అంటే సమాధి అంటే చిత్తమును ఏకాగ్రము చేయుట అయితే ఈ చిత్తమును ఏకాగ్రము చేయుటలో భేదము ఉండే విధంగా చేసే పద్ధతి ఒకటి ఉంటుంది భేదమును నిరాకరించే విధంగా చేసే పద్ధతులు మేము వేదాంతులు రికమెండ్ చేస్తూ ఉంటారు శంకరులు అయితే భేదాన్ని స్వీకరించారు అపృథత్ సమాసన అనన్య అంటున్నాడుగా శ్రీకృష్ణుడు అన్యము లేని విధముగా ఇతరము లేని విధముగా మీరు ఇతరము లేని విధముగా ఈ ఈ చిత్త ఏకాగ్రతను ఈశ్వరునిపై చిత్తమున ఏకాగ్రము చేయటను మీరు అభ్యసించరు ఇతరము ఉండకూడదు ఇప్పుడు ప్రియుడు ప్రియుడానికి ఒక నూతనమైన వస్త్రం శారీ కొనిచ్చాడనుకోండి కొనిస్తే ఆమె ఆ శారీని చూసి ఎంత బాగుంది నువ్వు ఎంత ప్రేమ గలవాడము అని ఆమె ఒక ప్రేమగా మాట్లాడాలి తప్ప ఆ శారీ కింద లేబుల్ చూసి ఏమిటిది లేబుల్ ఎలా ఉంది దీని మీద ఖరీదు అంటుంది ఆ ఖరీదు నువ్వు చింపేసినట్టున్నావు ఇది ఏ కంపెనీది ఏ ఊళ్ళో తయారైంది పల్లంకూరులో తయారైందా మోడేపూర్లో తయారైందా అయితే బెనారస్లో తయారైందా అని అలా మొదలుపెట్టింది అనుకోండి ఆవిడ విచారము అప్పుడు వీటి మనస్సు నిరుత్సాహాన్ని కదా